దొరబండం తగిలి చారిండే మెట్ట చారిండే మెట్ట మల్లెలమ్మ ఓయమ్మో విరదాది మరుమల్లె సంపండి మొగ్గలమ్మ దొరబండం తగిలి చారిండే మెట్ట చారిండే మెట్ట మల్లెలమ్మ ఓయమ్మ విరదాది మరుమల్లె సంపండి మొగ్గలమ్మ మెట్టకి మెట్ట తగిలి రాలాగే పువ్వులు రాలాగే పువ్వులు మల్లెలమ్మ ఓయమ్మో విరదాది మరుమల్లె సంపండి మొగ్గలమ్మ మెట్టకి మెట్ట కాలుకు కాలు తగిలి రాలాయే మొబ్బలు రాలాయే మొబ్బలు మల్లెలమ్మ ఓయమ్మ విరజాజి మరమల్లె సంపంగి మొగ్గలమ్మ కాలుకు కాలు తగిలి రాలాయే మువ్వలు మల్లెలమ్మ ముక్కుకు ముత్తు పెరిగిందే నట్టు పెరిగిందే నట్టు మల్లెలమ్మ ఓయమ్మో విరదాది మరు మల్లె సంపంచి మొక్కలమ్మ ముక్కుకు ముక్కు తగిలిందే నట్టు మల్లెలమ్మ ఓయమ్మ విరదాది మరు మల్లె సంపంచి మొక్కలమ్మ చెబుకు చెబు తగిలి విరిగిందే రింగు తిరిగిందే రింగు మల్లెలమ్మ ఓయమ్మో విరదాది మరు మల్లె సంపంగి మొక్కలమ్మ తగిలి విరిగిందే రింగు విరిగిందే ఓయమ్మ విరదాసి సమయ్య సంబంగి మొక్కలమ్మ ఉడుకు గూడు తగులు తిరిగిందే రవిక తిరిగిందే రవిక మల్లెలమ్మ ఓయమ్మ విరదాసి మరమల్లె సంపంగి మొగ్గలమ్మ గూడుకు గూడు తిరిగిందే రవిక తిరిగిందే ఓయమ్మ విరదాగి మనమల్లే చంపంగి మొగ్గలమ్మ వరవందం తగిలి జారిందే మెత్త జారిందే మెత్త మల్లెలమ్మ ఓయమ్మ విరదాజి మరుమల్లే చంపంగి మొగ్గలమ్మ వరబంధం తగిలి జారిందే మెత్త జారిందే మెత్త మల్లెలమ్మ ఓయమ్మ విరదాగి మరుమల్లే